ఇది ఎలాగంటే దీనికి దృష్టాంతం చెప్పాడు శ్రీరామకృష్ణుడు ఒకడు మురికి గుంట మధ్యలో ఉన్నాడు వాడికి తాడు వేశారు అది పట్టుకుని కొంచెం లాగారు జంతుకి దగ్గరకు వచ్చారు ఇప్పుడు వాడు కృతార్థుడైనట్ట కృతార్థుడు ఎప్పుడు అవుతాడు ఆ తాడు మనం గట్టిగా పట్టుకుని లాగితే వాడు దగ్గరికి వచ్చి గట్టి మీద వస్తే కృతార్థుడైన అంతేగాని వ్యక్తికి దగ్గరగా ఉన్నా కూడా మురికి గొంతలో ఉన్నట్లే లెక్క అలా చెప్పేవారు కాబట్టి పరోక్ష జ్ఞానం ఒక విధంగా గతికి దగ్గరలో ఉన్నాడు మరో విధంగా ఇంకా ఒలికి గుంటలోనే ఉన్నాడు దీంట్లో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటేనండి అంటే ఇప్పుడు పాపం వాళ్ళు దేవుణ్ణి పూజించుకుంటున్నారు దీంట్లో మనం తప్పు పట్టింది ఏముంది తప్పు పట్టింది లేదు కానీ తప్పు పట్టక తప్పదు విషయాన్ని చెప్పినప్పుడు తప్పు పట్టక తప్పదు విషయాన్ని చెప్పినప్పుడు ఏమిటంటే అది దేవుణ్ణి ఏ విధంగా పూజిస్తున్నారు భేద బుద్ధితో పూజిస్తున్నారా లేక అభేద బుద్ధితో పూజిస్తున్నారా భేద బుద్ధితో పూజిస్తున్నారు అంటే మీరు ఇలాగే మిగిలిపోతారు ఎప్పుడు బయటపడతారు ఇప్పుడు ఎటువైపు నడిచి వాడు కొంతవరకు బయటకు రాగలుగుతాడు కానీ వాడు ఎటువైపు నడవకుండా ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటే ఎప్పుడు వస్తాడు కొంతవరకు బయటకు కాబట్టి ఇటువంటి సగం సగం వ్యవహారాన్ని హాఫ్ మార్కెట్ అప్రోచ్ దీన్ని పెద్దలు ద్రోహి అర్ధ సత్య అంటే ఏమీ లేదు సత్యం ఉంటుంది అసత్యం ఉంటుంది తప్ప అర్ధ సత్య అంటూ ఏమీ ఉండదు ఏది నోయిట్ అది డోంట్ అని మహాత్ములు చెప్తూ ఉంటారు దాన్ని విచారణిస్తూనే దాన్ని పరోక్ష జ్ఞానానికి ఒక స్థాయికి ఇచ్చేయాలి తథా అదే విధముగా అపరోక్ష క్రియా అపరోక్ష జ్ఞానముకే అభానాంశ విముక్తి నిందితలేదు అనే అంశము పొలకుండా కృత చేయబడినది అపరోక్ష జ్ఞానం వచ్చి చేసి ఉపకారం ఏమిటి పరోక్ష జ్ఞానంలో బ్రహ్మ ఉన్నది అని తెలిసింది కదా ఇంకా అపరోక్ష జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఆ బ్రహ్మ తెలియటలేదు అనే అంశాన్ని తొలగించి ఆ బ్రహ్మ ఆత్మరూపముగా జరుగుతున్నది అని నిరూపి మీకు ఇంక దీంట్లో రహస్యం ఉన్నది బ్రహ్మను తెలియట అంటే ఆత్మరూపముగా తెలియటే ఇంకో రకంగా తెలియట అనేది ఏది ఉండదు అంటే కథలలో వీడేదో తపస్సు చేశాడు దేవుడు వచ్చాడు అని కథలు ఉంటాయి కదా ఈ కథలు చాలా విస్మీయంగా ఉంటాయి మీరు వాటిని అక్షరశ సత్యములు అని స్వీకరించే సందర్భంలో చాలా విస్మీయంగా ఉంటాయి ఎందుకంటే అది యథార్థము అని మీరు స్వీకరిస్తున్నప్పుడు బ్రహ్మ ఇతరమై కూర్చుంటుంది బ్రహ్మ ఇప్పుడు ఇతరమే ఆ బ్రహ్మ మీ ముందు కనపడాలి అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ కూర్చుని జపమాదితో ఆ బ్రహ్మకి కనపడతారు అని ఎదురు చూస్తూ ఉంటారు వాడు ఒకడంటాడు నాకు కనపడతాడు అని అంటారు పైగా అక్కడ గుహ ఏదో ఉంటుంది ఆ గుహకి బయట ఇక్కడ పలానా మహాత్ముడికి బ్రహ్మ కనబడినాడు అని ఒక ఫలకం ఉంటుంది భక్తులందరూ వెళ్ళి దండాలు పెట్టుకొస్తాం ఈ గుహలోనే ఆయనకి బ్రహ్మ కనబడతాడు మా అని దండాలు కాబట్టి ఏమైపోతుంది ఆ బ్రహ్మ కనబడతాడు ఆ గుహలకు వెళ్ళి మనం కూడా కూర్చుంటే కనబడతాడు అని కొంతమంది ఆ గుహలో కూర్చుంటారు కాశీకి వెళ్తే బ్రహ్మ కనబడతాడు అని చాలా మంది కాశీకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఉన్నారు అక్కడికి అక్కడికి ఏమిటి వెళ్తారు బ్రహ్మ కనపడతాడు బ్రహ్మను వెళ్తాము అని వెళ్తారు కానీ వెళ్ళిన తర్వాత బ్రహ్మ ఎక్కడ కనపడతాడు మామూలుగా కాశీలో కనపడే ఇదిలో కనపడతాడు ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు కాశీ ముఖ చిత్రాన్ని మార్చి ఇదే రోజుకి కాశీ కాదు నేను వెళ్ళలేదు నేను బొమ్మలో చూశాను కాశీ దాని ముఖ చిత్రమే మారిపోయింది ఐదేళ్లలో దానికి కొత్త రూపుని పంపుకొస్తారు ఇంకో ఐదేళ్ళు అయ్యేప్పటికీ అది అమరావతి నగరం లాగా తయారు చేస్తారు కాబట్టి కాశీలో ఇవన్నీ అవుతూ ఉంటాయి మీరు కూడా అవన్నీ చూస్తూ ఉంటారు వెళ్తారు ముందు బ్రహ్మ కోసం వెళ్తారు ముందు కాశీ ఇక్కడ ఉన్న చరిత్ర వేడా చదువుకుని సామానంతా పెట్టుకుని భార్యను సహా భార్య ఎందుకు మళ్ళీ బ్రహ్మ కోసం వెళ్ళి భార్య ఎందుకు అంటే కాశీ వెళ్ళిన తర్వాత బ్రహ్మ కనబడలేదనుకోండి బ్రహ్మ కనబడకపోతే ఒడ్డు పెట్టడానికి భార్య కర్మ కనబడితే సమస్య రాదు బాధ్యం అడ్డు రాదు ఒకవేళ కనపడడం ఆలస్యమైనా కనబడకపోయినా ఒళ్ళు పెడుతుంది ఎప్పుడైనా మంత్రం మంత్రం ఎక్కితే ఎప్పుడైనా మంత్రం పడ్డాడనుకోండి జ్వరం అది వచ్చి జ్వరం వచ్చి మంత్రం పడితే ఏమవుతుంది భార్య కొన్ని వేడి నీళ్లు కాచి వేడి నీళ్ళు ఇవ్వాలి కదా ఎవరు మన జ్వరం పడ్డమని ఆ భార్య కాచిస్తుంది అందుకోసం భార్యతో సహా వెళ్తాడు బ్రహ్మం కాశీలో బ్రహ్మం దర్శనం అక్కడికి వెళ్తాడు వెళ్ళిన నెల రోజులకి ఆ శిక్షి వదిలిపోతుంది బ్రహ్మాన్ని అనమంటామని పిచ్చి వదిలిపోతుంది బ్రహ్మాండ మొనాటనస్ గా తయారవుతుంది మామూలుగా అలవాటు చెప్తున్నారు మామూలు అలవాటు పడిపోతుంది ఇక్కడ రొటీన్ లో సికింద్రాబాద్ రొటీన్ లో పడ్డట్టుగానే కాశీలో రొటీన్ లో పడతాడు ఆ రొటీన్ లో గంగకి వెళ్ళడం ఆ గంగలో స్నానం చేయాలో తెలియదు చేయకూడదు తెలియదు ఎందుకంటే ఒకప్పుడు చాలా కష్టమలంగా ఉండేది ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారి పుణ్యమాన్ని కొంచెం బాగుంటుంది ఒకప్పుడు చాలా అభిమానంగా ఉండేది స్నానం చేయకుంది అయ్యేది కాదు కాబట్టి అలాగనుకుంది ఏదో ఒక రొటీన్కి అలవాటు పడతాడు ఆ లో ఉంటూ ఇంకొకటి చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఏదో చేయాలి కదా తనలో తాను ఉండలేదు తనలో తాను ఉండలేదు ఏదో ఒక ఎంగేజ్మెంట్ ఉండాలి ఏదో ఒక డిస్ట్రాక్షన్ ఉండాలి డిస్ట్రాక్షన్ లేకపోతే మనకి ఇచ్చిపోతుంది ఇది బ్రహ్మ లేదా బ్రహ్మ ఉంటే బ్రహ్మానందంలో పడుతూ ఉంటాడు బ్రహ్మ ఎక్కడ ఉంది బ్రహ్మ ఎక్కడో వస్తుంది అని అని అంటే ఏదో డిస్ట్రాక్షన్ దొరికింది ఎవరో ఎక్కడో పురాణం చెప్తుంటే వీళ్ళు అక్కడ చూసుకోవడము లేకపోతే తన సంస్కృతిని చదువుకున్నవాడైతే తనే ఒక పురాణం మొదలు పెట్టడము ఇంకొంచెం చెత్త అయినట్లయితే గడుగువాడు అయినట్లయితే ఏదో యజ్ఞమో యాగమో మొదలు మొదలు పెట్టి తెలుగు వాళ్ళైతే మొత్తం తెలుగు వాళ్ళందరూ వెళ్తారు తెలుగు చెప్పింది తమిళం వాళ్ళు అనుకోండి తమిళం వాళ్ళందరూ వెళ్తారు తమిళం చెప్పింది కన్నడ వాళ్ళైతే కన్నడ అందరూ వెళ్తున్నారు కన్నడ చెప్పింది ఇలాంటి రోజు చేస్తూ ఉంటారు దీని వచ్చి మీకు ఏమర్థం ఏమర్థమైంది ఆ బ్రహ్మను ఇతరముగా మీరు భావన చేస్తున్నంత వరకు ఈ పరోక్ష జ్ఞానం అనేది మిమ్మల్ని ఏమి ముందుకు తీసుకువెళ్ళదు బ్రహ్మను ఇతరముగా భావన చేయుట అలా దాన్ని ఫిక్స్ చేసి పెట్టుట అత్యంత అత్యంత విషాదకరమైన సంగతి ఎందుకంటే మీరు బ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకునేటువంటి భాగ్యం నాకు దేవుడు అలాంటి పొరపాటు చేయకూడదు అందుగురించే నేను సమాచారం చెప్తూ ఉంటాను దేవాలయానికి వెళ్ళినప్పుడు నేను భక్తుడను వచ్చినాను అని తనకు తాను చెప్పుకుని లోపలికి వెళ్ళాలి లోపల ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ అన్ని కూడా ఓంకారమే అని దర్శించాలి తర్వాత ఓంకార రూపంగా మనకి సర్వత్రా ప్రత్యక్షమవుతున్నటువంటి ఆ పరమాత్మ మన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి అప్పటికి కానీ మీకు దేవాలయం లేదు పూర్తి కానీ మీరు రకంగా కనుక దేవాలయం మీరు చేయకపోతే ఆ దేవాలయం మీరు చూస్తే మీకు బ్రహ్మని పరోక్షంగా చూపిస్తే నిజమే ఒకడు ఎప్పుడు దేవాలయానికి వెళ్ళలేదు ఎప్పుడు దేవాలయం చేయడం వెళ్ళడు బ్రహ్మజ్ఞానం చేయడం మన శత్రువాదులు వాళ్ళు ఓ రోజు గురువు గారు ఏదో తీసుకుంటే వచ్చారు తత్వం వచ్చేది గురువు గారు చెప్పారు వాడికి తెలిసింది వాడికి ఈ గురువు గారు ఇక్కడ గత ముప్పై ఏళ్ల నుంచి మొత్తం ఉపనిషత్తులన్నీ తలనిధులుగా వదిలించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు ఎందుకని బ్రహ్మను ఇతరులుగా కృషి చేసి పెట్టుకున్నారు అది పరోక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానంగానే ఉండిపోతుంది దాన్ని అవరోధ జ్ఞానం అనే అవకాశం మీరు కదా మీరు అవకాశం ఇవ్వాలి కదా మీరు తంతులు మూసుకుంటే స్థానిక లోపలికి ఎలా వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని జిజ్ఞాసుని జాగ్రత్తగా ఉంటుంది మళ్ళీ పరోక్ష జ్ఞాన పరోక్ష జ్ఞానము వలన అసత్వాంశ బ్రహ్మ లేదు అనే అంశము నివర్తేత తొలగిపోవును తథా అదే ప్రకారముగా అభాడు అపరోక్ష అపరోక్ష జ్ఞానము చేత అభానాంశ నివృత్తి బ్రహ్మ తెలుగుతలేదు అనే అంశము యొక్క తొలగిపోయిక సత్ అరువు అసత్వాంశో నిపత్తేక పరోక్ష జ్ఞానతస్తథా అభానాంశ నివృత్తి సదపరోక్షియా కృత దశమోస్తి విభ్రాంతం పరోక్షజ్ఞానమీక్ష్యతే బ్రహ్మాస్మీక్ష్యతి తత్వత్ అజ్ఞానావరణం సమం అజ్ఞానము యొక్క ఆవరణము అని ఒకటి చెప్పాం అజ్ఞాన ఆవృతి ఆవరణము కప్పులేక ఇప్పుడు దాని గురించి చెప్తున్నారు అజ్ఞానము ఏ విధంగా కత్తి వేస్తుంది అనేది చెప్తున్నారు దశమోస్తి విభ్రాంతం పరోక్ష జ్ఞానమీక్ష్యతే బ్రహ్మాస్తి తద్వత్స్యాదజ్ఞానావరణం సమం దశమ అస్తి విభ్రాంతం పరోక్ష జ్ఞానం ఈక్ష్యతే బ్రహ్మా అస్తి ఇది అది తద్వత్ సత్ అజ్ఞానావరణం సమం విభ్రాంతం శ్రమపడి ఉన్నవాడి గురించి అంటే పదోవాడు చనిపోయాడు పదోవాడు నదిలో కొట్టుకుపోయాడు అనే భ్రమలో ఉన్నాడు వాడు వాళ్ళు ఉద్దేశించి దశ మహా పదవవాడు అంటూ ఉన్నాడు ఇది అని పరోక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానము స్వీకరించబడుతున్నది ఇప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ కూర్చున్నారు ఈ పెద్ద ఆయన వచ్చి ఆయన అర్థం చేసుకున్నాడు అడిగే ఎందుకు అని అంటే పదవ వాడి గురించి ఏడుస్తున్నాము అని చెప్పారు ఆయన చూసుకున్నాడు లేడరు వాడితో మాట్లాడు సంగతి అని ఆయనకు అర్థమైపోయింది అప్పుడు ఆ లీడర్ని లేడరు భ్రమలో ఉన్నాడు పరోక్ష పదోవాడు నదిలో కొట్టుకుపోయాడు అప్పుడు వాడు ఉద్దేశించి ఆయన పదవ వాడు క్షేమముగా ఉన్నాడు చేస్తే వాడికి నెత్తి మీద పాలు పోసినట్లు అయిపోయింది పరోక్ష జ్ఞానమే దీనికి పరోక్ష జ్ఞానము అంటే అది దృష్టాంతం ఇదే ఇదే కథ ఇదే అసలు విషయం అది కాదు మరి దాష్టాంతికంలో బ్రహ్మ ఉన్నది అని మీరు అదే అదే దృష్టాంతం అదే కథ ఇప్పుడు ఈ పదవవాడు ఉన్నాడు అన్నప్పుడు అజ్ఞానం యొక్క ఆవరణ ఉందా లేదా ఉంది ఎందుకంటే పదవవాడను నేనే తెలియజేయవలసింది అలాగే బ్రహ్మ ఉన్నది అన్నవాడికి కూడా అజ్ఞానం యొక్క ఆవరణ సమానముగా ఉన్నది అంతేకానే బ్రహ్మ ఉన్నది అనే డంకా బజాయించి పొందిన వాడు జ్ఞానం ఏమైపోదు నేను అలా విన్నాను నేను ముక్కున వేడు కాకినాడ వెళ్ళాను కాకినాడలో ఒక ఒక మహాత్ముడు ఆయన ఇలా వద్ద వంద బుద్ధి నేను తిరిగి మూడు పర్యాయములు శపథం చేస్తున్నాను ఏమిటో తెలుసిన విష్ణువు ఒక్కడే దేవుడు ఇంకెవరు దేవుడు నువ్వు ఒక్కడే నేను మూడు పర్యాయాలు చేస్తున్నాను అని చెప్పాడు ఇప్పుడు వాళ్ళందరూ తప్పట్లు ఈ తప్పట్లు చేసి అంటే ఎంత గట్టిగా చెప్పాడో అమ్మ ఒకరు గొప్పగా చెప్పాడో ఇప్పుడు అక్కడ అజ్ఞానావరణము ఉన్నట్ట లేదంట కాబట్టి ఇలా ఉంటారు అలాగా వల్ల ఉద్యోగం పెట్టేస్తూ నిన్న ఆయన చెప్తున్నాడు ఒక ఆయన చెప్తున్నాడు మీ బిజినెస్ ఆటంకాలలో ఉన్నా సరే కొంచెం ఎదుగుదల తక్కువగా ఉంది అని అనిపించినా సరే లేదా బిజినెస్ అంతకంతగా అభివృద్ధిపోతుంది అనిపించినా సరే లేదా ఆఖరికి మూసేసి టైమే వచ్చేసింది అనిపించినప్పటికీ కూడా అన్ని సందర్భాలలో ఆయన బయట వ్యక్తికి అంటే బిజినెస్ లో ఉండే అడ్డంకులు తక్కువైనా ఎక్కువైనా ఏదైనా కూడా నువ్వు కనుక ఈ పూజ చేసేసి ఈ ఉంగరం పెట్టేసుకుంటే నీ బిజినెస్ మూడు భూములు ఆరు సార్లు అయిపోతుందని నేను బాగా రుజువు పెడుతున్నాను అని అంటే దీంట్లో రహస్యం ఏదో నాకు తర్వాత తెలిసింది అది అది ప్రాయోగిక కార్యక్రమం అంటే అర్థం ఆయన కొంత సొమ్ము ఇస్తారు ఆ టీవీ ఛానల్ వాడికి కొంత డబ్బు ఇస్తారు వాళ్ళ ఛానల్ వాడికి వీళ్ళకే అండర్స్టాండింగ్ ఉంటుంది ఏమిటి అండర్స్టాండింగ్ రాసుకుంటారు అగ్రిమెంట్ దాని ప్రకారంగా ముప్పై నిమిషాలు వీళ్ళకి ఇస్తారు ఆయన నిర్వహిస్తారు నేను కనబడుతూ ఉంటున్నాడు ఆయన పెట్టుకోవచ్చు ఆయన తన తరఫు నుంచి ఫోన్ నెంబర్లు పేర్లు అన్ని ఎంత అడ్వర్టైజ్మెంట్ అయినా ఆయన చేసుకోవచ్చు కానీ ఆ ముప్పై నిమిషాల్లో మధ్యలో మూడు సార్లు అంటే ఎనిమిది నిమిషాల తర్వాత రెండు నిమిషాలు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు ఎనిమిది నిమిషాలు ఏంది రెండు నిమిషాలు వాళ్ళది మళ్ళీ ఎనిమిది నిమిషాలు రెండు నిమిషాలు ఎనిమిది నిమిషాలు రెండు నిమిషాలు ఇది అగ్రిమెంట్ ఇది ఎంత సొమ్ము ఎంత జరుగుతుందండి యాభై వేలు యాభై వేలు ఇరవై వేలు ఏదో నెలకి యాభై వేలు నెలకే వారంలో రెండు సార్లు మూడు సార్లు ఈ సెవెన్ దాంతో ఈ చిన్న చిన్నగా ఇంటికి వచ్చి అందరూ అక్కడ క్యూ కట్టేస్తారు కాబట్టి బ్రహ్మను అంత ఘోరంగా సెపరేట్ చేసేసి అలా దూరం పెట్టేసి ఆ బ్రహ్మ చుట్టూ చెరువులు పొలవులు కల్పించేసి చూసేస్తున్నప్పుడు వైక్రమార్జనలో జరిగింది తప్ప రామ మంచి మార్గమును తెలియజాలదు తెలియజాలదు లోకంబున అనే ఆయన పాపం జగన్నాథ స్వామి కాబట్టి బ్రహ్మ ఉన్నది ఏమున్నాడు అని చెప్తే దశమహా అస్తి అన్నట్టు పదవువాడు ఉన్నాడు అంచేతనే ఎవరైనా దేవుడున్నాడు ఆ దేవుడు నీవే అని చెప్తే అది సరిగ్గా చెప్తున్నాడు ఆ బోధం ప్రయోగం అంటే అర్థం మీరు దాన్ని సరిగ్గా తెలుసుకోవచ్చు దేవుడు నేను అసలు నేను దేవుడు దేవుతండి బాబు అని అలాగే కాదు దాన్ని దేవుడు అనేవాడు ఒక దూ కాదు దేవుడు అనేవాడు ఒక దూ కాదు దేవుడు అనేది ఒక తత్వం ఇప్పుడు బంగారం అనేది ఒక ఆభరణం కాదు నెక్లెస్ ఆభరణము ఉండవాళ్ళ ఆభరణము ముక్కుపుడక ఆభరణము దుగ్గుల ఆభరణము బంగారము ఆభరణం కాదు తత్వం సుబ్బన్న మనిషి వెంకన్న మనిషి అది పశువు ఇది పక్షి ఆయన దేవుడు అలా కాదు దేవుడు ఒక వ్యక్తి కాదు అది ఒక తత్వం ఆ తత్వము బంగారం అనే తత్వము ముక్కు పొడవులోనూ ఉంది నెట్వర్క్ లోనూ ఉంది బంధానంలోనూ ఉంది అంతటా ఉండదు అంతేకాదు మీ కాళ్ళ కింద బూడిదలో కూడా ఉండదు మీ కాళ్ళ కింద బూడిలో ఉండదు మీ బూడిలో ఉన్న ఇసుకలో కూడా బంగారం అనే తత్వం దేవుడనేది తత్వము ఆ తత్వం బయట ఉంది లోపల లోపల మనకి ఎలా అనుభవానికి వస్తుంది అంటే మీరు ఇతరులను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ రూపంగా అనుభవానికి వస్తుంది నిష్కారణంగా ప్రేమించాలి అంటే ఏదో మనిషి కనపడతాడు ఓ వ్యక్తి కనపడతాడు పిల్లవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు వాడిని చూడగానే మీరు ప్రేమ కలుగుతుంది వాడు మీ మీ పెద్ద మీ పెద్ద అంతా కొడుకు మీ పెద్ద మా మేనమావ కొడుకు కాదు లేకపోతే మీ కొడుకు కాదు కొడుకు కాదు ఏమీ కాదు మీ గుణం కాదు మీ వర్గం కాదు చూడగానే ప్రేమ కలుగుతుంది ఆ ప్రేమను మీరు మాటలో ప్రకటిస్తారు లేదా చేత ద్వారా చేష్టం ద్వారా ప్రకటిస్తారు అదిగో ఆ ప్రేమయే దేవుడు ఆ ప్రేమ నుండి దైవము అనుభవానికి వస్తారు మీకు అలాంటి ప్రేమ అనుభవానికి వచ్చిందా ఆ వచ్చింది అదే దైవం ఇప్పుడు చెప్పండి దైవం మీలో ఉందా బయట ఉందా బయట ఉందా మీలో ఉందా కాబట్టి దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకునే దిశలో మీరు ముందుకు అడుగు వేయాలి వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఋషికేశ్వరు అంటారు खाके जीव होता है खिलाके ఈశ్వర్ होता है ఇప్పుడు మీకు లడ్డు ఇచ్చారనుకోండి ఆ లడ్డు బాగుంటుంది లడ్డు ఇది మధ్యాహ్న భోజనం అయిన తర్వాత సగం రాత్రి భోజనం అయిన తర్వాత మిగతా సగం మనం తింటాము అని మీరు అనుకుంటే అదే జీవుడు అదే జీవుడు లడ్డు ఇవ్వగానే ఈ లడ్డు ఆయనకి ఇస్తే ఆయన చాలా సంతోషపడతాడు లేకపోతే ఆ అమ్మాయికి ఇస్తే అమ్మాయి చాలా సంతోషపడుతుంది లేకపోతే మొదలు ఇస్తే జట్టు వేసుకుంటే సంతోషంగా చేస్తాడు అని మీకు అనిపించింది అనుకోండి ఆ కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు మీకు ఒక ముద్దలాగా ఉండడు తెలుగుని ముద్దలాగా కూర్చున్నాయి అలా ఉండడు ఇంకేతనే మహాత్ములు ఏమన్నారంటే వర్గుల ప్రాప్తి లేవ ఈశ్వర ప్రాప్తి అన్నారు మీరు భగవద్గీత చదువుకోండి అద్వైత ఆ శ్లోకాలు చదువుకోండి అవి ఒకదాని తర్వాత ఒకటి అది అనుభవానికి తెచ్చుకోండి దాని ఎందు అటువంటి సద్గుణముల యొక్క అనుభవంలో దైవత్వం ఉంటుంది దేవుని ఉంటాను అంటే దైవత్వం ఉంటుంది తత్వం అది దానికి నామరూపాలు ఉండవు మీకు ప్రేమ అనుభవానికి వచ్చిందనుకోండి ఆ ప్రేమలో దేవుడు ఉంటాడు ఆ దేవుడికి పేరు రూపం ఉండవండి అది భావం కదా భావం రూపం ఉంటుంది పేరే ఉంటుంది ఆత్మరూపంగా చైతన్య రూపంగా మీకు అనుభవానికి వస్తుంది కాబట్టి ఆ విధంగా తెలుసుకుని మనము అపరోక్ష జ్ఞానం వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది లేకపోతే పరోక్ష జ్ఞానంలోనే ఉండిపోతారు దీంట్లో చూస్తే నా సంతానం కొంచెం దేవుడు అవుతుందేమో అంత ఇబ్బందిగా ఉంది నేను టెలిఫోన్ కూడా ఎక్కువ మాట్లాడుకోలేదు టెలిఫోన్ కూడా బ్లాక్స్ పెట్టేస్తున్నాను ఇంకా అవసరమైన అనవసరమైన ఫోన్లు ఎవరైతే వచ్చే పని పాట లేకుండా ఫోన్ చేస్తారో ఆ నెంబర్ ని రికగ్నైజ్ చేసి దానికి బ్లాక్ పడాలి అలాగా కొన్ని నెంబర్లను బ్లాక్ చేసిన లేకపోతే నేను ఇంత రోజంతా ఫోన్ మాట్లాడుతూ ఉండడమే అంతా గుణమాత్మలుగా ప్రాథమిక అవతల వాడికి ఒక ఫోనే నాకు ఒక ఫోన్ కదా నాకు యాభై ఒక ఫోన్ ఇప్పుడు ఎంతో దశము మళ్ళీ ఇంకోసారి అంటారు దశమహ పదమవాడు అది ఉన్నాడు ఇది అని వారి గురించి పరోక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానము స్వీకరించబడుతున్నది తద్వదు అదే విధముగా బ్రహ్మా బ్రహ్మ అతి ఉన్నది ఇది ఇది అతి అనేది కూడా పరోక్ష జ్ఞానము సత్ పరోక్ష జ్ఞానము అగుణు తస్మాత్ ఆందోళన అజ్ఞానావరణం అజ్ఞానము యొక్క ఆవరణ సమం సమానం దశమోస్తి విభ్రాంతం పరోక్షజ్ఞానమీక్ష్యతే బ్రహ్మాస్తి తత్వత్సాత్ అజ్ఞానావరణం సమం అజ్ఞాన వాదనం సమం అజ్ఞానావరణం సమం అని ఉంది ఇక్కడ అసత్వ ఆవరణం అనే టీకాకారులు కూడా అలాగే జ్ఞాన ఆవరణం అవాంతరేణ వాక్యేన పరోక్షా బ్రహ్మజీవే సర్వత్రైవ మహావాక్య ఇప్పుడు వాక్యములు రెండు రకము అంటే ఇక్కడ అప్రోచ్ ఎలా ఉంటుందంటే వాక్యమును శ్రవణం చేస్తే జ్ఞానం కలుగుతుంది అని ఉంటుంది జ్ఞానము వాక్య శ్రవణము వలన కలుగుతుంది అని చెప్తారు అయితే దీంట్లో రెండు పక్షాలు ఉన్నాయి అండి మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆ రెండు పక్షాలు ఏమిటంటే మీరు వాక్యాన్ని శ్రవణం చేస్తూ ఉండడమే దానంతా అదే కలుగుతుంది జ్ఞానం ఇంకా మీరు జ్ఞానానికి ఉండదు మీరు అలా శ్రవణం చేస్తే ఆ శ్రవణం వల్ల జ్ఞానం కలిగిపోతుంది అని ఇప్పుడు మీరు చూడండి వాక్యాన్ని శ్రవణం చేసి ఆ తర్వాత సాధన చేస్తే జ్ఞానం కలుగుతుంది అని అనుకోండి అపరోక్ష జ్ఞానం సాక్షాత్కారం కలుగుతుంది అని అనుకోండి చెప్తే దాని అర్థం ఏంటో ఆ తర్వాత చేసే సాధన వల్ల కలుగుతుంది అని తెలుగుతుంది అలా చేసినప్పుడు వాక్యం యొక్క విలువ తగ్గుతుంది మీమాంసకులు ఉన్నారు కర్మ మీమాంసకులు వాళ్ళు ఒక ఫిక్సేషన్లో ఉంటారు ఆ ఫిక్సేషన్ ఏమిటంటే వాక్యమే సర్వము ఇప్పుడు స్వర్గం ఉందని మీకు ఎలా తెలిసింది వాక్యము ఆ స్వర్గానికి వెళ్ళాలంటే అగ్నిష్టోమం చేయాలి అని ఎలా తెలిసింది వాక్యము అగ్నిష్టోమాన్ని చేసే విధానం మీకు ఎలా తెలిసింది వాక్యము ఏ టు అంతా వాక్యమే వాక్యం తప్ప ఇంకేం లేదు దాంట్లో నువ్వు నీ స్వంత తెలివిగా తక్కర్లేదు నువ్వు వాక్యాన్ని తెలుసుకుని ఆచరణలో తెలుసుకోవాలి వాక్యమే నిన్ను స్వర్గానికి ఇది ఇది ఒక పద్ధతి అక్కడికి అది కరెక్ట్ ఆ సందర్భంలో అది కరెక్టే ఆ సందర్భంలో అది కరెక్టే ఏమంటే కారు నేర్చుకోవాలనుకోండి కారు నడపాలనుకోండి మాన్యువల్ ఉంటుంది ఆ మాన్యువల్ లో చెప్పినట్టుగా మీరు ఎవరో చెప్తారు మీరు చదువుతారు లేదా ఎవరో బోధిస్తారు దాని ప్రకారంగా నడుపుతారు నడిపితే ఆ కారు మిమ్మల్ని సరిగ్గా కనిపిస్తుంది కారు కంటే కూడా మీకు దృష్టాంతం విమానం విమానంలో మాన్యువల్ ప్రకారం నడపడం తప్ప ఇంకేం ఉండదండి మీరు కొంచెం విమానం గురించి తెలిసినట్లయితే ఆ నడిపి వాడికి ఆ దారి చూసినట్టు నడపడం ఏమీ ఉండదు అది ఏమీ ఉండదు అక్కడ మధ్యలో ఆపి కొంతమంది దిగి మళ్ళీ కొంతమంది అక్కడ ఇదే రైలు కాకుండా విమానంలో ఏమవుతుంది వాళ్ళు కూడా బయలుదేరుతారు బయలుదేరే ముందు చూసి తీసుకుని వెయిట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది విమానంలో కరెక్ట్ గా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది నెంబర్ వన్ కరెక్ట్ గా ఉందా ఉంది టూ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అన్ని ప్రెసెంట్ గా ఉన్నాయా ఉన్నాయి త్రీ ఇలాగ వారికి చెక్ లిస్ట్ అవన్నీ చూసుకుంటారు ఇద్దరు చూసుకుంటారు ఒకళ్ళైతే తప్పు చేస్తారేమో అని ఇద్దరు ఒకరు చెక్ లిస్ట్ చదువుతూ ఉంటాడు ఇంకొకరు చెక్ చేసుకోండి మళ్ళీ వాళ్ళలో వాళ్ళు పరస్పరంగా చర్చ ఉంటుంది ఇది మళ్ళీ నాకు నాకు తెలుసు అని అలా చర్చేస్తారు బయలుదేరుతారు బయలుదేరినప్పుడు ఉంటుంది ఇప్పుడు వెళ్ళరు అని వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్తారు నా రోగా అని మొదలు నవ్వు ఇంకో ఇంకో విషయం పైకి వెళ్ళిన తర్వాత నవ్వు గుడ్ బాయ్ అని ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ వాడు హ్యాండ్ ఓవర్ వాడు వాడు welcome welcome into my pass అని వాడు మీరు వెల్కమ్ చేస్తాడు ఇలా వెళ్ళు ఇంకా ఎక్కువ వెళ్ళు ముప్పై ఐదు వేల అడుగులు ఎక్కువ వెళ్ళు అని ఆ నెంబర్ పెట్టుకుంటాడు అది అనుకుంటుంది పోతుంది ఈ డైరెక్షన్ లో పో ఇలా పో ఇలా పో ఆ దిగేట్టు కూడా మళ్ళీ వాడు దిగుతుంటాడు మీరు చెప్పిన మాట చేయడం తప్ప మాన్యువల్ లో ఉన్నట్టు చేయడం తప్ప ఇది ఏమీ ఉండదు అది అవసరం అలాంటి అది కూడా జ్ఞానమే అలాంటి జ్ఞానము అవసరం అది లేకపోతే విమానాలు నడవ రైళ్లు నడవ ఇప్పుడు అందరూ ఇళ్లకు వెళ్ళడానికి కూడా అటువంటి జ్ఞానము అవసరం మీకు ఏం ఈ మీమాంస ఈ మీమాంసం లక్షణం వేదాంతానికి వేదాంతంలో కూడా మాన్యువల్ ఉన్నది మిగతా నాలుగు ఉపనిషత్తు దాన్ని వినడమే విని వినడం అంటే తెలుసుకుంటూ వినడం అనే అర్థం వినడం అంటే తెలుసుకోవడం వినడం ద్వారా తెలుసుకుంటా వినడం ద్వారా తెలిస్తే మన నాకు అది అనుభవానికి రాలేదు కదా అంటే వచ్చింది అలా ఇంట్లో అలా ఇంట్లో మీకు ఎంత ఎంతకాలం ఉంటాడు అంటే మీరు ఏం చేస్తాడు ఆ వినడానికి ఒక రుచి ఉంటాయి ఆ విరణాన్ని పొందుతున్నారు ఆ చెప్పి అనేది గురువు అని ఆయన కొంచెం దగ్గరగా కూడా ఉంటే ఆ పేరుకి దగ్గరగా ఉంటుంది ఆయన పదవిలో గుర్తులకు ఉపయోగిస్తారు అదే గురువు గారి దగ్గర బ్రహ్మసూత్ర భాష పదంలో మనకి ఊరేగిస్తున్నారేంటి అంటే ఊరేగిస్తే మనకి బాగా ఉపయోగపడుతుంది అంటే వినడం వల్ల ఏమీ అవ్వదు విన్న తరువాత ఆ విన్న దానిని అనుభవానికి తెలుసుకోవాలి అంటే ఇంకో చర్చ మిగిలి ఉన్నది ఎప్పుడైతే ఇంకో చర్చ ఉందన్నారో వాక్యానికి విలువ తగ్గిపోయేదండి వాక్యం ఉంటే అంతవరకే వస్తుంది ఆ తర్వాత ఇద్దరు వాక్యాన్ని మించి ఉంటుంది అనేప్పటికీ వైదికులకి ఇష్టం ఉండదు ఎందుకంటే ఇదిగో ఈ వాక్యాన్ని దెబ్బ కొట్టేస్తుంది దీని మీద అర్థం ఏంటంటే వాక్యము వలననే జ్ఞానము అని వాక్యము వలన పరోక్ష జ్ఞానం కలిగి తర్వాత అపరోక్ష జ్ఞానము అని ఈ రెండు పక్షాలలో మధ్యలో ఉండే ఎంత పెద్ద దెబ్బలాట ఉండేది ఇది వాచస్పతి మిషన్ల కాలంలో ఆరంభమైంది అద్వైతుడు అంటే కాదు అందరు ముందు వివరణాచార్యుడు ఒక ఆయన ఏదో విజ్ఞానమో ఏదో చెబుతూ ఒక ఆచార్యుడు ఉన్నాడు ఆయన ఈయన ఆ తర్వాత వాళ్ళు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఈ దెబ్బలాట ఇలాగే ఉంటుంది దెబ్బలాట నడుస్తూనే ఉంది నన్ను కూడా ఈ దెబ్బలాటలో పెట్టేశారు నేనంత నేనే పక్షానికి చెందిన వాడిని తెలిసిన వాక్యము తరువాతి అన్వేషణ వలన నీకు సాక్షాత్కారం కలుగుతుందని నేనంత అని నేను అనుకో అంటే నా మీద పెద్ద విమానం అందులో వాడు అలా అంటున్నాను ఇంతవరకు అంటే నాలాంటి ఒక మూలమూర్తిని పాఠం చేసుకుని దర్శనం చేసుకుని బతికే వాడి దాంట్లో కూడా ఈ దెబ్బలాటం వచ్చేది నా నోటిఫికేషన్ లో ఒక ఆయన అడిగాను నువ్వు వాక్యపక్షమా వాక్యం తర్వాత పక్షమా అంటే నేనున్నాను నీ మాట ఏంటంటే నేను వాక్యపక్షం వాడిని అంటే నేను ఉన్నాను నాకు క్షమించండి నాకు పద్ధతి వేరే ఉన్నది నేను వాక్యం తరువాత పక్షం వాడిని నన్ను మళ్ళీ ఇక్కడ నేను చెప్పి నేను నిన్న కాక మొన్నటి వరకు కూడా ఈ దొరలాటలా వస్తూనే ఉన్నది మీకు వర్కౌట్ చేస్తుంది తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బ్రహ్మ ఉన్నది అని చెప్పే వాక్యానికి అవాంతర వాక్యము అని ఆ బ్రహ్మ నీవే అని చెప్పే వాక్యానికి మహావాక్యము అని పేరు అంతా వాక్యమే బ్రహ్మ ఉన్నదని మీకు ఎలా తెలిసింది అవాంతర వాక్యమే ఆ బ్రహ్మ నేనే ఎలా తెలిసినది మహావాక్యమే తెలిసింది అంటే ఇప్పుడు ఇంకా మనం చేయాల్సింది ఏమైనా ఏమీ లేదు వాక్యానికి ఒడిగిపోయి అలా పడి ఉండడం తప్ప చెరువు రెండు ఇలా పెట్టుకుని పడి ఉండడం తప్ప మీరు చేయాల్సింది ఏమీ లేదు ఇప్పుడు శివపురాణం వినడానికి వెళ్ళాను అనుకోండి లేకపోతే మహాభపురాణం వినడానికి వెళ్ళాను ఇప్పుడు మీరు ఏం చేయాలి అక్కడ ఇప్పుడు ఏమీ చేయక్కర్లేదు నిద్రపోకుండా వింటే శ్రద్ధ తర్వాత ఏమవుతుంది ఇంకేమవుతుందో తర్వాత అన్ని విధంగా అవుతుంది మీరు నిద్రపోకుండా వింటే సరిపోతుంది ఇదో పడుతుంది మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలనుకుంటుంది చూద్దాం అవాంతరేణ వాక్యేన అవాంతర వాక్యము చేత అనగా సదేకమేవ ఆసీత్ ఆ బ్రహ్మ ఒక్కటి ఉండను మొదలైన వాక్యము చేత పరోక్ష పరోక్షమైన బ్రహ్మది బ్రహ్మజ్ఞానము భగవంతులను మీరు పండితులను అడిగారనుకోండి బ్రహ్మ ఉందా అంటే ఉంది ఎలా చెప్తారు బ్రహ్మం ఉందని యోగులు అలా చెప్తారు ఏంటంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది శృతే అని శృతి చెప్తాడుగా అంచేత బ్రహ్మ ఉన్నది మీరు ఏమైనా బ్రహ్మం చూశారా నేర్చుకోవడం ఏంటి ఇది చెప్పింది కదా నేర్చుకోవడం మొదలు కావాలి నేర్చుకుంటే అది ప్రమాణం కాదు ఇది చెప్తేనే ఏమన్నా బ్రహ్మం ఉంది ఎందుకంటే సిద్ధి చెప్పింది కాబట్టి బ్రహ్మం ఉన్నది అని చెప్పే వాక్యములన్నీ కూడా అవాంతర వాక్యములు ఎందుకని అవాంతర అంటే ఇతర ఎందుకని తర్వాత ఇంకో వాక్యం చేత ఆ బ్రహ్మ నీవే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అందుకోసం పరోక్ష జ్ఞానాన్ని కలిగించే వాక్యములు అవాంతర వాక్యములని అపరోక్ష జ్ఞానాన్ని ఇచ్చే వాక్యము మహావాక్యము అని ఒక ప్రసిద్ధి ఆ మాట చెప్తున్నారు సర్వత్ర అన్ని శృతుల కూడా మహావాక్య విచార తత్వమసి మొదలైన మహావాక్యములను విచారము చేయుట వలన అపరోక్షి అపరోక్ష బ్రహ్మజ్ఞానము కలుగును అంటే తత్వమసి అనే మహావాక్యాన్ని పట్టుకోవాలి పట్టుకుని దాన్ని విచారం చేసుకుంటూ కూర్చోవాలి అప్పుడు మీకు అపరోక్ష బ్రహ్మజ్ఞానము కలుగుతుంది వాక్యమే ఉంటుంది వాక్యం ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని తీసుకోండి పిల్లవాడు పిల్లలు తీశారనుకోండి మీకు ప్రేమ అనుకోండి ఆ ప్రేమలో దైవము ఉన్నాడు అని నేను అన్నాను ఆ ప్రేమలే బ్రహ్మ అని నేను అక్కడ వాక్యం ఉంది వాక్యం లేదా వాక్యం లేదా అనుభవం వాక్యం నుంచి వచ్చిన అనుభవం కాదు కానీ అక్కడ వాక్యానికి ప్రవేశం లేక అందు గురించి మీ పాఠంలో వాక్యం ఇది పెద్ద సమస్య ఏదో కోడలు కోడలు ఎందుకు తప్ప వాక్యం లేదు మీ పాఠంలో నేనుంటాను వాక్యం ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి పప్పు పెడతాను ఇంకా నీకు ఏమి సమస్య నేను అది వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాము ఈ జగరాజు తెలియదు కాదు నెయ్యి ముఖ్యమా నెయ్యిని వేసే గణిత ముఖ్యమా అంటే నెయ్యి ముఖ్యం అడుగు గణితం కాదంటున్నాము ఆ గణితలో నేను ఇంజనీర్ కొంటే నేను జరుగుతుంది అని ఏదో వాస్తవానికి వాక్యము ముఖ్యమే వాక్యం తర్వాత మన అనుభవంలో కలిగేటువంటి అపరోక్ష జ్ఞానము అది నిర్ణయించేది దాన్ని మనం సక్రమంగా తీసుకోవాలి దాని అపరోక్ష జ్ఞానము అనుభవపూర్వకంగా ఉంటున్నంత మాత్రాన వాక్యానికి తిరుగుతాలు ఇచ్చినట్లుగా మనం భావించాలి తర్వాత జ్ఞానము సహజంగా ఉండాలి ప్రతిసారి వాక్యాన్ని గుర్తు చేసి ఎవరివాడిని ప్రేమించే వాక్యాన్ని గుర్తు చేసి ప్రేమిస్తారా సహజంగా ప్రేమిస్తారు సహజంగా ఉన్నప్పుడు వాక్యంతోనే ప్రేమిస్తూ ఉంటారు అందరికీ వాక్యం అంటే బుద్ధి అయిపోలేదు మరి ఆత్మ రూపము బుద్ధి కలుగుతాను కదా దాని మాట కాబట్టి ఇవ్వవలసిన ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి కానీ అధికంగా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వరాదు మళ్ళీ అన్నాము అవాంతరైన వాక్యేన అవాంతర వాక్యము చేత పరోక్ష పరోక్షమైన బ్రహ్మకి బ్రహ్మజ్ఞానము భగవత్తు కలుగును సర్వత్రైవ అన్ని సందర్భ అన్ని స్మృతుల నుండి కూడా మహావాక్య విచార మహావాక్యము యొక్క విచారము వలన అపరోక్ష అపరోక్ష జ్ఞానము కలుగుతుంది ఇప్పుడు మనం మహావాక్యాన్ని విచారం చేస్తాం ఇటువంటి సందర్భంలో విచారం చేస్తాం తర్వాత మనం జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ విచారం యొక్క ప్రభావము మన మన బుద్ధి నుండి శ్రేష్ట ప్రకటనకు ఉంటుంది మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ విధముగా వాక్యము అనుభవము రెండు కూడా ఆవశ్యకము అవాంతరేణ వాక్యేన సర్వేషా బ్రహ్మదీర్భవేత్ సర్వత్రైవ మహావాక్య విచారాత్ అవలోక్షతి పూర్ణముదం పూర్ణముదం పూర్ణా పూర్ణముదం పూర్ణముదం పూర్ణముదం शांति शांति शांति